నాలుగు వందల ముప్పైవ సంకీర్తన కలియుగమెటులైనా కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా పాపమెంత కలిగినా పరిహరించేయందుకు నా పాల కలదుగా నీ నామము కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు ధర ఇంద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి గరిమ కర్మ బంధాలు కట్టిన తాళ్ళు ఊడించ నిరతిగలుదుగా నీ భక్తి నాకు హితమైన పరాలిష్టమైన వెల్లా ఇయ్య సతమై కలదుగా నీ సంకీర్తనా తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలింపించ గతి కలదుగాని కమలాదేవీ